జయ మంగళము నీకు సర్వేశ్వరా మంగళము నీకు జలజవాసినికి మంగళము నీకు సర్వేశ్వరా శరణాగత పారిజాతమా పొరి అసురుల పాలిభూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా సకల దేవతా చక్రవర్తివే కలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి వికచముక నమో విధికి విధి కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ